కీర్తన నాలుగు వందల ఇరవై నాలుగు తథా కురుష్వ ముదామా మధ్యేవ అథోక్షజస్తే అనుదాసోహం తవాస్మి శరణం దహరాహం భవదురితాని భంజ మమ భువి కృతం చయా పురా ప్రతిజ్ఞాం జవన దదామి సర్వేభ్య ఇతి వ్రజామి శరణం వరద తవాహం త్యజితానుబంధధర్మ మమ భుజకృతాం పురా ప్రతిజ్ఞాం వృజనైర్మోక్షయిష్యామీతి చింతితం మయా శ్రీవేంకటేశ కింతు త్వం మయి కృపాం కురు తం తు హి పురాకృతం ప్రతిజ్ఞాం అంతగతిం నయామేతి మహి